అస్మాభిः దృష్టం శాకుంతలం నాంది శ్లోకేన సహా పరమేశ్వరం స్తౌతి అష్టమూర్తి శివ కే తే అష్టమూర్తయ ఇది ప్రశ్న సర్వేభ్య జాయతే ఇది కృత్వా కాళిదాస తత్ర అష్టమూర్తీన్ సుస్పష్టం ప్రకటితవాన్ పంచభూతాని సూర్యచంద్రౌ సప్త తదనంతరం యజమాన యజమాన నామ ఆంగ్లభాషాయం ఓనరితి యజమానీతి తెలుగు భాషాయాం ఎత్ గచ్చతే సహా అర్థ నభవతి యహ యజ్ఞం కరోతి సయేవ యజమాన యజధాతు యజ్ఞం యహ కరోతి యజ్ఞ యాగాదికం కరోతి సహ యజమాన తస్మిన్నపి పరమేశ్వర శివ భవతి ఇది అష్టమూర్తిం శివం ప్రార్థ్య ప్రథమాంకే శకుంతలా దుష్యంతయో ప్రేమ వృత్తాంతం గాంధర్వ విధినా వివాహ బహు ప్రకారా వివాహ అస్మాత్ గృహ్యసూత్రే వర్ణితా వర్తంతే తత్ర గాంధర్వ వివాహ వర్తతే రాక్షస వివాహ అతి వర్తతే సహ రుక్మిణీ శ్రీకృష్ణం ప్రతి వదతి రాక్షస విధిన్ కొనిపోయి నన్ను పోతన భాగవతే వర్తతే రాక్షస వివాహ రూప్య రూపేణ అత్రాగత్య మాం నీత్వా మయా సహ వివాహం కురు ఇది सा प्रार्थय अत्र राज्ञां कृते गान्धर्वविवाहः गान्धर्वविवाहो नाम बन्धुजनानां पितॄणां च तत्र अपेक्षा एव न भवति एकेन उक्तं विवाहः नाम किं विवाहो नाम तत्र कूपः भवति कूपः तत्र कूपे यदि सर्वे मिलित्वा एकं कन्याम् एकं वरं च नीत्वा సర్వే తం తౌ ద్వౌ తత్ర కూపే పాతయంతి చేత్ తత్ అస్మాకం వివాహ అరేంజ్డ్ మ్యారేజ్ ఇది కిమర్థం చేత్ సర్వే మిళిత్వా తౌ ద్వౌ కూపే నిపతితాః సజ్జాతాః ఇది సంసార కూపే నిపతితాః ఇది యది పితృడామపి తత్ర అపేక్షా నాస్తి కేవలం తౌ ద్వావేవ కన్యా వరస్య యది స్వయమేవ పతంతి కూపే తద్భవతి ప్రేమ వివాహ ఇది తదేవ గాంధర్వ వివాహోపి ద్వితీయ ప్రకార ఏవ తత్ర పితॄణమపేక్షా నాస్తి బంధూనామపేక్ష నాస్తి పురోహిత అపేక్ష నాస్తి మంత్రాణం అపేక్ష నాస్తి వాద్యానాం అపేక్ష నాస్తి కేవలం వధూవరయో యది మనౌ ఆకర్షితౌ సంతుష్టౌ తౌ ద్వౌ మిళిత్వ मिलित्वा यदि आवां द्वौ पतिपत्नी इति मनसा सङ्कल्पिते भवतः तत् गान्धर्वविवाहः एवं रूपेणैव अस्माकं शकुन्तला दुष्यन्तश्च परिणयं कृतवन्तौ एषा कथा प्रथमाङ्के निरूपित तदनन्तरं द्वितीयाङ्के कण्वमहर्षिः तत्र नास्ति केवलं कण्वमहर्षेः दुहिता అతిథి సత్కారం సా ఇవ నిర్వాహం కరోతి ఏకదినం ద్విదినం త్రిదినం ప్రేమ తత్ర వర్ధతే ఏవ దినదినం తత్ర స్థాతవ్యమితి మనసా చింతితస్య రాజ్ఞ అత్ర కులపతి నాస్తి యావత్ కులపతే ఆగమనం తావత్ రక్షార్థం భవద్భిః స్థాతవ్యమితి తత్ర ఆశ్రమవాసి జనాః రాజానం ప్రార్థయన్ సంతుష్టేన రాజ్ఞా तत्रैव स्थीयते इति कथा द्वितीयाङ्के निरूपिता तृतीयाङ्के तत्र प्रेम्णः वृद्धिः तत्र प्रथमपातः फस्ट् स्टेप् केन दातव्यं या कया दातव्यं वा इति। तदा प्रियं वद अनसूये शकुन्तलां कथयतः शकुन्तले एक एकं प्रेमपत्रं लिख्यतां प्रत्यहम् अस्माभिः राज्ञे प्रसादः दीयते प्रसादः अन्तः एतत् प्रेमपत्रं स्थापयित्वा दास्यामः इति। तथा सा प्रेमपत्रं लिखति यदा लिखति तदा राजा आगच्छ अहमपि प्रेम्णि निबद्धः वर्तते अतः गान्धर्वविधिना वयं परिणयं कुर्मः इति गान्धर्वविधिना వివాహం కురు ఇది తృతీయాంక తదనంతరం చతుర్థాంకి ఏతత్ సర్వం ఆకాశవాణ్య అశరీరవాణ్య జ్ఞాత ప్రజ కణ్వ ప్రజాపతి దుహితరం భర్తృగృహం ప్రేషితుం తత్ర ప్రయత్నం కరోతి తస్యాహ అలంకారాన్ని కృత్వా తస్యా తస్య ఉపదేశం ఏతాదృశ సర్వం సర్వచర్చ చతుర్థాంకే వర్తతే గతమాసే ఏతావత్ పర్యంతం అస్మాభి పఠితమాసీ